మొత్తానికి జీవేశ్వరుడు నిత్యమిత్రుడు సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే ఒకే చెట్టుని పట్టుకుని వేలాడుతున్నారు ఏమిటా చెట్టు దేహం అండి దేహం అనే చెట్టు ఇది చెట్టు ఊర్ధ్వమూలముఖ శాఖం ఈ చెట్టు కేసు చూడండి దీన్ని చెట్టుగా చూడాలి ఈ చెట్టు కేసు చూడండి దీని వ్రేళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ చాలా మటుకు ఊడిపోయాయి అయినా ఇంకా ఏవో కొద్దో గొప్ప ఇక్కడే ఉన్నాయి రేళ్లు కొమ్మలు ఎక్కడున్నాయి కిందకి లేవు రెండు కాళ్ళు రెండు చేతులు కొమ్మలు కిందకు ఉన్నాయి కదండి ఏమండి ఈ సృష్టిలో వ్రేళ్లు పైకి కొమ్మలు కిందకు ఉన్న చెట్టు ఏమిటో చెప్పండి అయ్యో ఇదే ఇంకా వేరే చెట్టు ఏది లేదు ఈ ఒక్క చెట్టే అలాంటి చెట్టు ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఇప్పుడు ఈ దేవుడి పక్షి కోసం మీరు బస్సు ఎక్కాలా అక్కర్లేదు అక్కర్లేదు వేదాంతులకు అక్కర్లేదు అంచేతనే వేదాంతులు దేవుడి పక్షి కోసం బస్సు ఎక్కరు ఏదో వేరే ఇంకో పని మీద బస్సు ఎక్కుతారు దేవుడి పక్షి కోసం బస్సు ఎక్కక్కర్లేదు కాబట్టి సూర్యుడిని చూడడం కోసం బస్సు ఎక్కాలా అక్కర్లేదు కిటికీ తీస్తే చూడవచ్చు అలాగే హృదయం అనే కవాటములు తెలిస్తే మీకు దేవుడు అక్కడే ఉంటాడు అనే కవాటాన్ని మూసేసి మీరు తెల్లవారులు బస్సులో ప్రయాణం చేసినా కూడా దేవుడు మీకు దొరకనే దొరకడు దొరికినట్టు అనిపిస్తాడు దొరకడు మీరు దేవుడి గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు మీరు గమనించండి దేవుడు దేవాలయంలో ఉన్నాడు అంటారు ఏమన్నా ఆ దేవుడికి ముందు నూనె వ్రాసి తర్వాత అభిషేకం చేయాలా లేకపోతే ముందు అభిషేకం చేసిన తర్వాత నూనె రాయాలా అనే దాని గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు గమనించారా ఆ దెబ్బలాడుకుంటుల్లో గవర్నమెంట్ ఒకటి సపోర్ట్ చేస్తుంది ఇంకొకటి వ్యతిరేకిస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆ దెబ్బలాటలో భాగమే ఎందుకంటే గవర్నమెంట్ నడిపిస్తుంది దేవాలయాలని ఈ దెబ్బలాడుతుంది వాళ్ళు ఇద్దరూ పండితులే వాళ్ళిద్దరూ దెబ్బలాడుతూ ఉంటారు కేంద్రాల ముందుకు వచ్చి దెబ్బలాడతారు ఏమని వీళ్ళు స్వామివారికి శ్రీవారికి ఏది ఏది ఇష్టమో వీళ్ళకి తెలియదు శ్రీవారికి మీరు ముందు నూనెయా తర్వాత అభిషేకమా లేక ముందు అభిషేకము తర్వాత నూనెయా ఆ సంగతి వీళ్ళకి ఏది ఇష్టము వీళ్ళకి తెలియదు అంచేత వాళ్ళు అలా చేస్తున్నారు నాకు తెలుసు అదేమిటి శ్రీవారికి ఏది ఇష్టమో నీకెలా తెలుసు అంటే నాకు తెలుసు ఎలా తెలుసు అంటే శ్రీవారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన వచ్చినప్పుడు ప్లాన్ చేసి వచ్చినప్పుడు ఆయన మామూలుగా శ్రీవారుగా రావడమే కాకుండా విఖన్నస మహర్షి రూపంగా కూడా ఆయనే వచ్చి ఆయనకి ఏమిటి ఇష్టము ఎలాంటి కైంకర్యాలు చేయాలి అవన్నీ కూడా ఆయనే రాసి పెట్టాడు అవన్నీ నాకు తెలుసు అని చెప్పాడు ఎంత బాగుంది ఆయన రాసి పెట్టింది ఏమిటో తెలుసిన పదహారవ శతాబ్దపు సాహిత్యం బైబిల్లో ఏమని చెప్పారంటే దేవుడు ఈ జగత్తును నాలుగు వేల సంవత్సరాల క్రితం సృష్టించాడు అని చెప్పారు అంటే ఎవరో అన్నారు డైనోసార్స్ అవి లక్ష సంవత్సరాల క్రితం ఉండేవయ్యా అంటే నీకెలా తెలుసు వాటి ఎముకలో మీ దొరికాయి అవి లక్ష సంవత్సరాల క్రితం ఎందుకున్నాయి నాలుగు వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి కాదు దాని కార్బన్ డేటింగ్ చేస్తే దాని వయస్సు లక్ష సంవత్సరాలు వచ్చింది అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు వాటి కార్బన్ రేటింగ్ అలా వచ్చి ఇట్లా పెట్టాడు వీళ్ళకి ఏమన్నా మీరు చెప్పండి వీళ్ళకి దేవుడు తెలుసా ఇది మతమా మతం అలా ఉంటుందా అలా వీడి మీద వాడు వాడి మీద వీడు మాట్లాడుకునేట్లా ఉంటుందా మతం దేవుడు జీవుడు ఎప్పుడు కలిసే ఉంటారు దాంట్లో రహస్యం ఏమిటంటే ఎలా కలిసి ఉంటారో తెలిసిన విడదీయరాని విధంగా కలిసి ఉంటారు తర్వాత జీవుడు దేవుణ్ణి మరిచిపోతాడు కానీ దేవుడు మాత్రం జీవుడిని ఎప్పుడూ మరిచిపోడు ఎందుకంటే వీడు పొద్దున్న లేస్తూనే కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటాడు దేవుణ్ణి మర్చిపోయాడు కానీ దేవుడు మాత్రం వీడి కాఫీని ఆస్వాదించడానికి రసనేంద్రియాన్ని కాపాడాడు ఆ కాఫీని డైజెస్ట్ చేయడానికి లోపల వైశ్వాన రూపంగా ఉన్నాడు న్యూస్ పేపర్ చదవడానికి శ్రోత్ర చక్షు రూపంగా ఉండి వీడిని అనుగ్రహిస్తూనే ఉన్నాడు వీడు మాత్రం దేవుణ్ణి మర్చిపోయాడు స్నానం చేసి అప్పుడు దేవుడు కనపడితే ఓ దండం పెట్టి మళ్ళీ దేవుడిని మర్చిపోతాడు వీడు బిజీలో వీడు కానీ దేవుడు మాత్రం శ్రోత్రస్య శ్రోత్రం చక్షుష చక్షు వీడిని కాపాడుతూనే ఉంటాడు కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఎప్పుడు కలిసే ఉన్నారు ఎప్పుడు విడిపోలేదు ఆ చెట్టు మీద ఉన్నారు వివేకానంద చెప్పింది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా వివేకానంద చెప్పిందే ఇంకా కంటిన్యూషన్ ఎలాగంటే ఈ జీవుడనే పక్షి పై పై కొమ్మకేసి చూసింది పై కొమ్మకేసి ఎప్పుడు చూస్తుంది పళ్ళు తింటోంది దీనికి పళ్ళు తినడం అనే ఒక అలవాటు పళ్ళు ఫలాలు అనుభవించడం కర్మ ఫలాన్ని అనుభవించడం పేరే పళ్ళు తినుక పళ్ళు తింటూ ఉంటుంది తినే హడావిడిలో ఉంటుంది ఒకసారి అనుకోకుండా పైకి చూస్తే అక్కడ ఇంకో పక్షి ఉందట ఆ పక్షి తింటం లేదు అనస్నన్య అత్యంతం లేదు ఈ పక్షికి ఆశ్చర్యం కలిగింది అదేమిటి పక్షి అన్న తర్వాత పళ్ళని తినాలి కానీ అలా తినకుండా అలా చూస్తుంది ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం కలిగి మళ్ళీ పళ్ళు తింటూ అరే ఈ పక్షి ఈసి ఇప్పుడు తింటోందేమో అని మళ్ళీ తింటం లేదా అసలు తిని దృష్టే లేదు దాన్ని అలా సాక్షిగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ పక్షి గమనించింది ఈ పైన పక్షి తినకపోవడమే కాదు చాలా అందంగా కూడా ఉన్నది చాలా ఆకర్షణీయంగా ఉన్నది దాని ముఖంలో శాంతి ఆనందము ఉన్నాయి ఈ జీవు పక్షికి ఉన్న వ్యగ్రత తొందరపాటు బెంగ వరి అవేమీ లేవు దానికి అది నిమ్మకు నీరెత్తినట్లుగా విశ్రాంతిగా ఉన్నది అని గమనించి అందులో పళ్ళు తినటం లేదు ఏమిటబ్బా ఈ విడ్డూరం అని ఎగిరి ఆ పై కొమ్మకు వెళ్ళి కొంచెం దగ్గరగా వెళ్ళి చూసింది ఆ పక్షి అది మరింత శోభాయమానంగా భాషించింది అబ్బో ఎంత బాగుందో ఈ పక్షి అని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యం ఏమిటంటే అలా దగ్గరికి వెళ్ళి దాంట్లో కలిసిపోయింది అది సంగతి మరి అయితే అంతకుముందు దాకా విడిపోయినట్లు అనిపించిందే అజ్ఞానం అవిద్య మాయ అలా తయారు చేసింది ఇది శృతం శృతం అని వేదమంత్రాలు అలా చెప్తున్నాయి అయితే మరి విడిపోయినప్పుడు ఏదైనా దృష్టాంతం చెప్పండి అంటే చూడు ఆకాశము ఒక్కటియే కానీ మేఘమునందలి జలములో ఉన్న ఆకాశం చిన్న ఆకాశంలాగా అనిపిస్తుంది అలా తీసుకోండి మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్న జలము నందలే ఆకాశము పెద్ద ఆకాశంలాగా అది అనిపిస్తుంది ఆ మేఘాన్ని బట్టి జలాన్ని బట్టి చిన్న పెద్ద తేడా వచ్చింది తప్పిస్తే ఆకాశంలో తేడా ఏమీ లేనే లేదు మేఘాకాశము జలాకాశము ఎన్ని రెండు నిజంగా రెండా అబ్బే రెండులా అనిపించిందండి ఒకటి ఇప్పుడు కొబ్బరికాయను కొట్టారనుకోండి రెండు చిప్పలు చిప్పలు రెండు కొబ్బరి ఒకటే ఆ చిప్పల్లో ఉన్న కొబ్బరి రెండో ఒకటే ఒకటే ఆ చిప్పల్లో ఉన్న కొబ్బరి తీసి పచ్చలు చేస్తే అది కొబ్బరి ఒకట చిప్పలు ఒకట చిప్పలు రెండా కొబ్బరి రెండా కొబ్బరి రెండు కాదు కొబ్బరి ఒకటే చెప్పల తేడాన్ని బట్టి రెండుగా అనిపించింది మేఘాకాశము జలాకాశము అలాంటివి సో కాబట్టి జీవేశ్వరుడు ఒక్కటి ఈ సంగతి ఈశ్వరుడికి తెలుసు పాండవానా ధనంజయ అన్నాడు నేను పాండవులలో అర్జునుడాను ఆయనకి తెలుసు అర్జునుడికే తెలియ తెలియదు అంచేత అర్జునుడే తెలుసుకోవాలి ఆయన తెలుసుకోకల్లా ఆయనకి తెలుసు ఇది జీవేశ్వరుడు యొక్క విచారం ఇక్కడ సమస్య ఏంటంటే జీవుడు ఈశ్వరుడు భేద దృష్టి అనుభవానికి వస్తూ ఉంటుంది అజ్ఞానం చేత అనుభవానికి వస్తుంది ఐక్యం అనుభవానికి రావడానికి కొంత టైం పడుతుంది కొంత సాధన అవసరం అందరికీ రాకపోవచ్చు కొద్దిమందికి మాత్రమే రావచ్చు ఇలాంటి తేడాలు మనకు కనపడుతూ ఉంటాయి కానీ అసలు జీవేశ్వరులు వేరు అని ఒక సిద్ధాంతాన్ని అపసిద్ధాంతాన్ని లేవనెత్తి ఈ అపసిద్ధాంతమే సిద్ధాంతము అని ప్రచారం చేసి అలాగా దాన్ని ఒక తప్పుగా తయారు చేసి పెట్టారు అది కలికాలము యొక్క ధర్మం కలి అని అంటున్నారు కదా కలిస్తే ఇదే కలి అంతకు మించి వేరే కలి అని లేదు జీవేశ్వరుల యొక్క భేదము ఏదైతే అజ్ఞానం చేత అనుభవానికి వస్తుందో అది యథార్థమే అని భావి అని తలపోసి దాన్ని పది మందికి ప్రచారం చేసి ఈ విషాన్ని ఈ కాలుష్యాన్ని అలాగ విస్తరింపజేయుట ఇది కలి యొక్క లక్షణం కలియుగం అంటే అదే ఈ పౌరాణికులు కలియుగం అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఏదో అవగతవగ్గా చెప్తారు ఇప్పుడు కూడా మతంలో కట్టు బొట్టు జుట్టు ఈ మూగింటి మీద ఎంత ఎక్కువ ప్రాముఖ్యం వస్తే ఆ మతము అంత ఫెనటికల్ గా తయారవుతుంది మీరు చూసుకోండి ఎక్కడైనా అంటే ఆ మతంలో ఫెనటిసిజం వచ్చే ఫ్యాసిజము ఫెనటిసిజము వచ్చేస్తాయి అలా కాకుండా కట్టు బొట్టు జుట్టు ఉంటాయి ఏదో కట్టు ఏదో గుట్టు ఏదో జుట్టు ఉంటుందిగా ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒకటి ఉన్నప్పుడు ఒకప్పుడు మతంలో చెప్పినట్టుగానే ఉండొచ్చు ఒకప్పుడు ఇంకోలా కూడా ఉండొచ్చు పెద్ద విషయం కాదు తాత్పర్యము తత్వమునందు అన్న చోట సమభావము అందరినీ ప్రేమించే లక్షణము అందరినీ కలుపుకుపోయే లక్షణము అవన్నీ ఉంటాయి ఫ్యాసిజం అండ్ ఫెనటిసిజం ఉండవు కాబట్టి ఎక్కడైనా కట్టు బొట్టు చుట్టూ మీద చాలా పెద్ద ఫోర్స్ పెట్టారంటే మీరు you have smell attacked the smell attacked అంటే అర్థం తెలుసు కదా అక్కడ ఏదో ఎలక తెచ్చిన వాసన ఉంది అక్కడ స్మెల్ అటాక్ట్ కొంచెం ఆ తలుపులు వెనకాలకు వెళ్తే మీకు అసలు రంగు బయటపడుతుంది దేవుడి ఆభరణాలు మిస్ అయ్యే వాడు కొట్టుకుపోయాడు వీడు వీడు పట్టుకుపోయాడని వాడు తీసుకోవడం దేవుడి పేరు మీద కొట్లాడుకోవడం వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు కొట్లాడుకుంటూ ఎలా కొట్లాడుకుంటారు దేవుడికి నామం నువ్వు వంకరగా పెట్టేవని వీడు వాడిని తిడతాడు నేను కరెక్ట్ గానే పెట్టాను నువ్వే వెళ్ళి వంకర చేసేవని వీడు వాడిని తిడతాడు దేవుడి పేరు మీద కొట్లాడుకుంటూ ఉంటారు దేవుడికి ఏమీ సంబంధం లేదు దాంతో అంట్లో దేవుడు లేడు వీళ్ళ కొట్లాటే ఉంటుంది అందులో దేవుడు దేవుడు ఉంటే కొట్లాడుతూ ఉంటది కదా దేవుడు ఆనంద స్వరూపు కలిహి కలహ కలహము కలి అక్కడ దేవుడు ఉండదు కలిలో దేవుడు ఎందుకు ఉంటాడు ఆనందంలో ఆనంద స్వరూపుడుగా ఉంటాడు కాబట్టి ఈ లోకంలో చలామణిలో ఉన్న ఇవన్నీ కూడా దేవునికి సంబంధం లేదు ఈ జీవేశ భేదాన్ని అజ్ఞానం చేత వీళ్ళు కల్పించి పెట్టారు మీకు ఈ సంగతి తెలుసుకుని వీళ్ళు ఇష్టది బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో నామం ఇలా నిటారుగా ఉండాలా లేకపోతే ఇలాగ వంకరగా ఉండాలా తర్వాత నైవేద్యం లడ్డు పెట్టాలా వడ పెట్టాలా దేవుడి చెయ్యి ఎడం చేయి చెక్కుల మీద ఉండాలా కుడి చేయి చెక్కుల మీద ఉండాలా దేవుడు సింహం మీద కూర్చోవాలా లేకపోతే పెద్దపుల మీద కూర్చోవాలా ఇవన్నీ దెబ్బలాట్లే ఇవన్నీ కోర్టుకు వెళ్ళేవి కోర్టులో జడ్జి బ్రిటిష్ వాడు ఉండేవాడు మీకు బ్రిటిష్ పరిపాలన రహస్యం చెప్పండారా మూడు వేల ఐదు వందల ఆఫీసర్లు భారతదేశాన్ని పరిపాలించారు మూడు వేల ఐదు వందలు వైస్రాయితో మొదలుపెట్టి వైట్ పీపుల్ మూడు వేల ఐదు వందలు వాళ్ళు పరిపాలించారు భారతదేశంలో ఆ టాప్ పొజిషన్ లో వాడు ఉంటాడు మిగతా వాళ్ళందరూ భారతీయులే హైకోర్టు జడ్జి బ్రిటిష్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ భారతీయులు నేను అప్పట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వీసాకి చెన్నై వెళ్లాల్సి వచ్చింది నేను వీసా తీసుకున్న రోజుల్లో ఇప్పుడు నేను చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్తే ఆ వీసా ఆఫీసులో వాళ్ళందరూ భారతీయులే మనవాళ్లే కానీ వీసా ఇచ్చేవాడు ఒక్కడు ఉంటాడు వాడు అమెరికన్ వాడు నా అప్లికేషన్ చూశాడు వాడికి అర్థం కాలేదు ఈ అప్లికేషన్ దీని తత్వం వాడికి అర్థం కాదు వీడు వేషం ఎలా ఉంది వాడు క్వాలిఫికేషన్ ఏమో పిహెచ్డీ అంటున్నాడు ఇది అంటున్నాడు అది అంటున్నాడు వీడు ఉద్యోగం చేయాలంటాడు పాఠం చెప్తానంటాడు ఏమిటి అసలు వీడు అని వాడు లోపల ఉన్న ఒక భారతీయుని చూశాడు పిహెచ్డీ అప్లికేషన్ చూసాను వాళ్ళు చూశాను ఏమిటి దాని సంగతి భారతీయులు ఇలాగే ఉంటారు వాడు ఏదో ఎక్సర్సైజ్ చేసి చెప్పాడు వాడు అదంతా విని సరే అయితే కానీ మరి కానీ ఎడ్యుకేషన్ వాడు మిస్ అయిచ్చాడు సో ఆ రకంగా వాడొక్కడు వాడొక్కడే ఉంటాడు వైట్ మ్యాన్ మిగతా వాళ్ళందరూ భారతీయులు ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి ఈ కేసు హైకోర్టు జడ్జి ఆయన చదివి ఆ కింద ఉన్న హిందువులను కన్సల్ట్ చేసి ఏదో జడ్జిమెంట్ ఇచ్చాడు ఏదో వంకరగా పెట్టకండి నామో నిటారుగా పెట్టండి ఏదో జడ్జిమెంట్ దేవుడి గురించి జడ్జిమెంట్ వాడు ఇస్తా హైకోర్టు బ్రిటిష్ వాడు ఇస్తాడు ఇది క్రిస్టియన్ కానీ కేసు చదివి వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు ఆయన అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అప్పీల్ చేస్తారు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు లండన్లో ఉంటుంది ఇండియాలో ఉండదు ఇండియాలో హైకోర్టులే ఉంటాయి సుప్రీంకోర్టుకి ప్రైవీ కౌన్సిల్ అని పేరు దాన్ని ప్రైవీ కౌన్సిల్ అని అంటారు అప్పుడు వీళ్ళు లాయర్లని డబ్బులు ఇచ్చి షిప్ ఎక్కించి ప్రైవీ కౌన్సిల్కి పంపించేవారు లండన్ వీళ్ళు లండన్లో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు ఈ నామం కేసు లో ఫైల్ చేశారు దేవుడు నామం కేసు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవారు ఆ ప్రైవీ కౌన్సిల్ అక్కడ హైకోర్టులో జడ్జి ఆశ్చర్యపోయేవాడు ఏమిట్రా వీళ్ళ దెబ్బలాగా ప్రైవీ కౌన్సిల్లో ఉండే బ్రిటిష్ ఆఫీసరు జడ్జి వాడు లీగల్ పెద్ద లూమిన్ అది వాడు ఆశ్చర్యపోయేవాడు ఏదో జడ్జిమెంట్ ఇచ్చేవాడు ఆ జడ్జిమెంట్లన్నీ ఉన్నాయి ఈ కేసులన్నీ వైష్ణవ దేవాలయం కేసులే అన్నీ శివ దేవాలయం నుంచి ఒక్క కేసు కూడా వెళ్ళలేదు వైష్ణవ దేవాలయం నుంచి ఎన్ని కేసులు వెళ్ళాయో తెలుసిన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది రెండు వందల ఏళ్ళు సుమారు ముప్పై ఐదు నలభై కేసులు వెళ్ళాయి రెండు వందల ఏళ్ళు అంటే ఐదేళ్లకు ఒక కేసు చొప్పున అన్ని వైష్ణవ కేసులే శివ గురించి శివుడికి ఎలా అయినా నడిచిపోతుంది ఇంట్లో కేసు లేదు ఏమీ లేదు అన్ని వైష్ణవ కేసులే అలాగే శ్రీరంగం వైష్ణవ దేవాలయం కేసు తిరుపతి ఎక్కర్లేదు తర్వాత కంచి కేసు కంచిలో వైష్ణవ దేవాలయం ఉంది కామాక్షే కాదు వైష్ణవ దేవాలయం ఒకటి ఉంది అన్నంగరాచార్య వరదరాజస్వామి వరదరాజస్వామి దేవాలయం కేసు పెద్ద కేసు అది ప్రైవీ కౌన్సిల్కి వెళ్ళి లండన్కి ఏమన్నా నేను ఒక ప్రశ్న అడుగుతాను ఈ కేసులు ఈ దెబ్బలాటలు ఈ దేవుడు యొక్క కైంకర్యములు ఈ భేద బుద్ధి జీవుడు ఈశ్వరుడు భేద బుద్ధి ఇది మతమా చెప్పండి మీరు దేవుడికి పంచి ఎవడు కట్టాలి అదో దెబ్బల దేవుడికి పంచి నేను కట్టాలంటే నేను కట్టాలి దెబ్బల దాంట్లో కొంత దాంట్లో ఏదో ఉంటుంది దాంట్లో రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఒక స్టేటస్ దేవుడికి దగ్గరగా ఉన్నాడు అనే ఒక స్టేటస్ ఉంటుంది అది ఒక అంశం కామర్స్ ఆ పంచి కట్టిన వాడికి మొన్నాడు ఆ పంచి లభిస్తుంది ఆ పంచిని బయట వేలం వేస్తే డబ్బులు వస్తాయి ఇలాంటిది ఏదో కామర్స్ ఆ పంచి కట్టిన వాడికి స్టేటస్ వాడు ప్రధానార్చకుడు అయి ఉంటాడు తంతి అంటారు కేరళలో వాడికి ఏదో స్టేటస్ దానికోసం చెప్పాలి దేవుడికి బట్టి ఈ వెళ్తే దేవుడు వాడు వెళ్తే నేను అనుకుంటాను వీళ్ళు భేద బుద్ధి పెట్టేసి మతం అంటే ఇదే అనే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఛానల్స్ అన్ని కలిసి మతాన్ని హైజాక్ చేసి పారేసి భేద బుద్ధి పెట్టేశారు ఈ భేద బుద్ధి ఈ అద్వైత పీఠాల్లో కూడా వచ్చేసింది అద్వైత పీఠాల్లో ఇంకో రకంగా తంత్రం ప్రవేశం చేసి అక్కడ కూడా భేదమే వాళ్ళు ఇక్కడ శ్రీవారు శ్రీవారు అంటూ ఉంటారు అక్కడ వాళ్ళ అమ్మవారు అమ్మవారు అంటూ ఉంటారు వాళ్ళు మొత్తానికి భేదమే సత్యము అన్నట్టుగా చేసి పెట్టారు శృతి భేదాన్ని చెప్పనే లేదు శృతి ఏమని చెప్పింది మీకు భేదం అనుభవానికి వస్తుంది మీరు దేవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారు దానికి కారణము అవిద్య అని నాకు బాగా నచ్చిన సిద్ధాంతం ఒకటి కలదు అవిద్యచే ఏది సంపన్నమవునో అది అసత్యము అని భూమి అది మీరు శిలాక్షరాల కింద రాసేసుకోవచ్చు మీకు అవిద్యచే పాము కనబడినది ఆ పాము యథార్థమా అసత్యమా అసత్యం అవిద్యచే భేదము అనుభవానికి వచ్చింది ఆ భేదము అసత్యం అవిద్యచే ఎదరవాడు శత్రువు అని మీకు అనిపించింది ఆ శత్రువు అసత్యం అవిద్య చేత ఏది ఏది మీకు అనుభవానికి వస్తే అది అది అసత్యము అవిద్యచే జీవుడు ఈశ్వరుడు అనే ద్వైతం అనుభవానికి వచ్చింది కాబట్టి ద్వైతము అసత్యం ఆ రకంగా దేవుడి పేరు మీద కోర్టులకు వెళ్తూ ఉండడం అక్కడ కేసులు ఆ కేసుల్ని ఫైట్ చేస్తూ ఉండడం మేము దేవుడి పక్షాన వకాల్తనామా వకాల్తా తీసుకున్నామంటూ ఉండడం ఇదంతా కూడా ఇదంతా కూడా అవిద్య మాయా తప్ప వేరే బ్రిటిష్ వాళ్ళు చేతుల్లో పెట్టడం తీసుకెళ్ళి చేతులు మన వాళ్ళు సామెత చెప్పారు పిండి పిండి కొట్లాడుకుని కోతికి కొబ్బరి చేలో వచ్చారు పిల్లి పోరు కోతి తీర్చింది సామెతలు ఆ సామెతల పుస్తకం ఉంది రాధాకృష్ణని అయ్యల సోమయాజుల రాధాకృష్ణ అని ఒక సజ్జనుడు ఉన్నాడు కాకినాడలో అతడు సామెతలన్నీ అకార క్రమంగా ఆ ఈ ఆ క్రమంలో రాసి నాకు బహుమతిగా ఇచ్చాడు ఇది కాకినాడలో విషయాలు వచ్చినప్పుడు తీసుకొస్తా దాంట్లో ఇవన్నీ ఉంటాయి పిల్లి పోరు పిల్లి పోరు కోటి తీర్చింది అలా తీసుకోవడం ప్రస్తుతం వాళ్ళు బ్రిటిష్ ఆఫీసర్స్ చాలా సిన్సియర్ గా ఉండేవారు వాళ్ళు ఈ కేసుని స్టడీ వాడి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా మరి స్టడీ చేసి ఆ పండితుల్ని కన్సల్ట్ చేసి ఆఖరికి వాడు జడ్జిమెంట్ ఏమని ఇచ్చాడో తెలుసిన వెంకటేశ్వర స్వామికి నామం అటు వద్దు ఇటు వద్దు ఎందుకంటే అటు ప్రమాణాలు ఉన్నాయి ఇటు ప్రమాణాలు అంటే ఏంటంటే శ్లోకాలు పెడతారు వెళ్ళి తీసుకెళ్ళి ఇలా గుండ్రంగా పెట్టాలని ఒకళ్ళు చెప్పారు మిగతాగా పెట్టాలని వాళ్ళు చెప్పారు కాబట్టి అటు వద్దు ఇటు వద్దు అని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఐదు ముక్క తీసుకుని కన్ను తీసుకుని ఇలా ఇలాగ పెట్టి ఇలా పెట్టండి చెప్పి అదే పెడతారు ఇప్పటికే దాంతో వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకుపోతాయి ఆనందం పూర్వం ఆ జడ్జిమెంట్ రాకముందు నామం ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు విగ్రహం some five hundred six hundred seven hundred or eight hundred years ఉంటాయి అండ్ ఈ నామము it is two hundred years నామం మీద దెబ్బలాట మాయా అవిద్య ఆభాసేన ప్రతిఫలనము ద్వారా అంటే పరిచ్ఛిన్నమైన ఉపాధిలో ప్రతిఫలించినప్పుడు జీవుడని మహా మహా ఉపాధిలో ప్రతిఫలం ఈశ్వరుడు అది జీవేశం జీవేశ్వరులను కరోతి తయారు చేస్తోంది ఇది అని శృతం ఉపనిషత్తులందు శృతం చెప్పబడినది అంటే వినబడినది అంటే చెప్ప చెప్తే కదా మరి విన్నాం తౌ ఆ జీవేశ్వరు ఇద్దరు మేఘాకాశ జలాకాశం జీవ మేఘము వందలే ఆకాశము సర్వవ్యాపకమైన జలము ఆకాశము వలే సువ్యవస్థితం చక్కగా తెలియబడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ ఉపాధి భేదాన్ని మీరు పెట్టుకుంటే జీవుడు ఈశ్వరుడు ఉపాధి భేదాన్ని తీసేస్తే ఒక్కటే ఇప్పుడు అద్దంలోది అద్దంలో నేను బయట నేను రెండు ఒకట వేరు వేరు వేరు వేరు అద్దం తీసేస్తే అద్దం ఉన్నంతసేపు వేరు వేరు అద్దం ఉన్నంతసేపు వేరు వేరే యువతౌ సువ్యవస్థితౌ సౌషుప్తమానందమయం ప్రక్రమ్యైవం శ్రుతిగౌ ఏష సర్వేశ్వర ఇది సోయం వేదోక్త ఈశ్వర ఆలోచన సౌషుప్తం ఆనందమయం ప్రక్రమ్య శృతి జగౌ ఏష సర్వేశ్వర ఇది సహ అయం వేదోక్త ఈశ్వర ఈశ్వరుడు కావాలి మనకు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే శివుడు విష్ణువు అలా పెట్టగలవే ఈశ్వరుడు శంకర భగవత్పాదుల కాలం నాటికి కానీ లేక శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు లేక ఉపనిషత్తుల కాలం నాడు ఈశ్వరుడు మాత్రమే కలడు అందులో విష్ణువు శివుడు బ్రహ్మదేవుడు అనే ఈ విభాగము లేకుండా అదంతా తర్వాత పురాణాల నుంచి వచ్చింది ఈశ్వరుడు పురాణాల్లో ఈశ్వరుడు రకరకాలుగా చెప్తారు ఈ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఈశ్వరుని ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు ఓళ్ళు వరకు ఈశ్వరుని చెప్తారు ఇవేమి ఈ ఈశ్వరులు ఏమి ఈశ్వరులు కాదు నేనే ఈశ్వరుని అంటాడు ఒక ఆయన అదో రకం రాముడు అనలేదు నేను దేవుణ్ణి అని రాముడు అనలేదు రాముడు అడిగాడు నువ్వు మహానుభావుడుగా ఉన్నావయ్యా సాక్షాత్తు దేవుడువేనా ఏమి అని అడిగాడు అడిగితే అదే అదేం తెలియదని నాకు నేను మానవులే సో దాశ దాశరథిది నేను రాము దశరథ మహారాజు గారు అబ్బాయి నేను మాం అనేదో ఉంది ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మ నేను మనిషినండి బాబు దశరథ మహారాజు గారు పెద్ద కొనుక్కుంది అని చెప్పాడు దేవుడిని చెప్తాడు చెప్తాను వీళ్ళు కొంతమంది నేనేదో అని చెప్పేస్తాను ఏం చెప్తాను ఒక ఆయన ఉండేవాడు నేనే దేవుడిని చెప్తూ ఉండేవాడు పాతికేళ్ళ మూడేళ్ళు పాతికేళ్ళ ముప్పై ఏళ్ళు ఉండేది నేనే దేవుడిని చెప్తూ ఉండేవాడు చెప్తూ ఉంటే ఎవరో ఉన్నారో అలా చెప్పుకోవడం బాగుంది అంటే అప్పుడు మానేసాడు ఆయన నేర్చుకోవాలి తెచ్చుకోవాలి అదేం కుదరదు నేనే దేవుడిని అనకుండగా నేనే దేవుడిని అని చెప్పి ఆయన హాస్పిటల్లో జాయిన్ అవుతాడు వెళ్ళి అక్కడ ఆయన హార్ట్ కి బొబ్బో ఏదో పెడుతూ ఉంటారు ఈ డాక్టర్ ఇప్పుడు దేవుడు ఎవరు డాక్టర్ దేవుడు ధన్వంతుడే దేవుడు బాబాయ్ ఎందుకంటే ఈ దేవుడిని బతికిస్తున్నవాడు కదా మరి కాబట్టి నేనే అని అలాగా కొంతమంది ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి గురించి చెప్తారు కాబట్టి ఇవన్నీ ఉంటుంది వేదం ఏం చెప్పింది దేవుణ్ణి పోనీ మీకు నచ్చిందో మానిందో ముందు తెలుసుకోవాలా అక్కర్లేదు వేదోక్త ఈశ్వర భారతదేశం కదా ఇది భారతదేశంలో వేదం చెప్పిన దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది వేదం ఏం చెప్పింది కృష్ణుడు ఏం చెప్పాడు బుద్ధుడు ఏం చెప్పాడు అవన్నీ బాగానే ఉంది వేదం ఏం చెప్పిందో చెప్పండి వేదోక్త ఈశ్వర వేదం ఈశ్వరుడు గురించి చెప్పడానికి మొదలుపెట్టింది ప్రక్రమ్య మొదలుపెట్టింది ఎలా మొదలుపెట్టిందో తెలిసిన నువ్వు నిద్రపోతున్నావు కదా నిద్ర యొక్క అనుభవం గుర్తుకు తెచ్చుకో అని మొదలు నిద్ర యొక్క సంక్షుప్తం ప్రతి నిద్ర యొక్క అనుభవం అందరికీ ఉంటుంది పశువులకు కూడా ఉంటుంది కానీ అవి చెప్పలేవు కుక్కలు నిద్రపోతాయి అది మనం డిస్టర్బ్ చేసామనుకోండి అది మెల్లగా ఒక్క కన్నే తెరిచి చూసి మళ్ళీ పడుకుంటుంది కుక్కలు వీధి కుక్కలు నేను వీటిని అన్నింటినీ చూస్తూ ఉంటా కుక్కలు కోతులు పక్షులు మనుష్యులు అన్నింటినీ అలా వేల్ ఫుడ్ అలా పరిశీలిస్తూ లైఫ్ మిరకిల్ ఆఫ్ లైఫ్ ప్రతి మిరకిల్ ఆఫ్ లైఫ్ నేను ఒకసారి ఒక హృషికేశ్లో పాఠంలో చెప్పాను పాఠంలో చెప్తే వాళ్ళు బాగుందండి అన్నారు ఏమిటంటే అది అక్కడ ఒక చెట్టు ఉంది రూమ్ బయట ఒక చెట్టు ఎక్కడి నుంచో ఒక ఒక ఏమిటది ఉడత ఉడత ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చింది మహావేగంతో పరిగెత్తుకొచ్చింది పరిగెత్తుకొచ్చి అక్కడ ఒక గిన్నెను ఒకదాన్ని పట్టుకుంది పట్టుకుని ఆ మునికాళ్ళ మీద నిలబడి ఆ గిన్నెని మహోత్సాహంతో పూర్తి ఉత్సాహంతో దాన్ని పగలగొట్టి దాన్ని భక్షించి భక్షించి ఇటువంటి చూసి ఒక్క జంప్ చేసి ఆ చెట్టు మీదకి మహావేగంగా బయటికి వెళ్ళిపోయి ఆ కొమ్మ మీద కూర్చుని మళ్ళీ కిందకి చూసింది ఆ చూడంలో నాకేసి కూడా చూసింది నేను దానికేసే చూస్తున్నాను అప్పుడు నాకు అనిపించింది లైఫ్ని లైఫ్ జీవశక్తి అండి జీవశక్తి దీన్ని ఆ ఉడత ఏ విధంగా అనుభవాలను తెచ్చుకుంటుందో ఆ విధంగా మనం లైఫ్ను అనుభవానికి తెచ్చుకోవడం మరిచిపోలేము ఆ ఫీలింగ్ ఫీలింగ్ ఆఫ్ లైఫ్ అది మనలో లేదండి ఎందుకో తెలుస్తుందండి మనం ఆలోచనల భారం కింద కృంగిపోతూ ఉన్నాం నిరంతరమైన ఆలోచనలు మీద ఆలోచనలు మీద ఆలోచనలు పెట్టేసుకుని ఆ ఆలోచనల కింద నలిగిపోతూ భవిష్యత్తు ఏమైపోతుందో అని గడ్డ కింద నలిగిపోతూ గతాన్ని తలుచుకుని కృంగిపోతూ ఉన్నప్పుడు మనకి ఆ లైఫ్ జీవశక్తి ఉంది జీవశక్తి ఉంది ఆ జీవశక్తి అది ఎప్పుడూ అనుభవానికి రాదు ఆ ఉడతలో ఆ జీవశక్తి దానికి అనుభవానికి వచ్చినట్టుగా నాకు అనిపించింది look at that squirrel. It is experiencing the power of life so intensely. Whereas మనము ఆ జీవశక్తిని అనుభవానికి తీసుకునే సామర్థ్యం లేకుండా తయారైపోయినాము మనం అసలు ఏ ఫీలింగ్ ఉండదు యూ డోంట్ ఫీల్ మీరు చూస్తున్నారనుకోండి ఆ చూపు యొక్క మహిమ మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా వింటున్నప్పుడు వినికిడి యొక్క మహిమ శ్వాస యొక్క గొప్పతనం గుండె కొట్టుకుంటున్న దాని మహిమ ఎప్పుడు మనం ని ఎప్పుడు ఫీల్ కాదు తర్వాత నడుస్తున్నప్పుడు ఆ నడకలో ఉండేటువంటి జీవశక్తి వేగంగా నడవడం దాన్ని ఫీల్ అవుతూ నడవడం ఉత్సాహంగా నడవడం లక్ష్యం అనేది లేకుండా నడవడం లక్ష్యం అంటే మనస్సు మనస్సు ఈ నడకంటే ఒక వ్యాఖ్యానం చేసి ఇందుకోసం నడవాలి అనేది పెడుతుంది దాంతో ఆ నడకలో ఉండే జీవశక్తి మనస్సు చేసేటువంటి ఈ నిర్ణయాల వల్ల కప్పుకుంటుంది మనస్సుతో సంబంధం లేకుండా జీవశక్తిని ఫీల్ అవుతాం యాక్టివ్గా ఉత్సాహంగా లైవ్లీగా అంచేతనే లైవ్లీ అంటారు డిస్కషన్ చాలా లైవ్లీగా ఉంది ఆ లైవ్లీగా ఆ ఫీలింగ్ థాట్స్ని పక్కన పెట్టి ఫీలింగ్ మీరు పైకి తీసుకురాగలిగితే that is life that is a miracle that is God అని నాకు అనిపించింది కాబట్టి మన అనుభవంతో శృతి పెట్టింది కాబట్టి పక్షులకి పశువులకి కూడా నిద్ర నిద్ర అనుభవం ఉంది కానీ చెప్పలేము మన యొక్క నిద్రానుభవాన్ని మనం చెప్పగలము శృతి చెప్తే తెలుసుకోగలము మనం ఆలోచించే అనుభవాన్ని బేరీజు వేసుకుని అంచనా వేసుకోగలుగుతారు సంశబ్దం ప్రక్రమేణ శృతి ఏం చెప్పాలి ఈశ్వరుణ్ణి చెప్పాలి ఈశ్వరుడు గురించి చెప్పమని శృతిని శరణా శరణం వేరితే శృతి ఎలా మొదలుపెట్టిందో తెలిసిన నాన్న నిద్రపోయావా నిన్న రాత్రి ఆ నిద్రపోయాను ఆ నిద్రావస్థ అనుభవం ఎలా ఉందిరా ఆనందమయ్యాను అక్కడ ఆనందం అనుభవానికి వచ్చింది ఏం డబ్బేమన్నా దొరికిందా అక్కడ అదే డబ్బేమీ లేదు నేను ప్రేమించే వ్యక్తులు ఎవరైనా కనపడ్డారా అది లేదు ఏదీ లేదు ఏదీ లేదు జాగ్రత్త అవస్థలో ఎంత ఘోరం ఉన్నదో అది ఏదీ లేదు శబ్దం లేదు శబ్ద స్పర్శ రూప రస గంధ ఏదీ లేదు సుఖ దుఃఖ అవి లేవు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఏదీ లేదు తెలియడము లేదు తెలియకపోవడము లేదు ఏదీ లేదు కానీ ఆనందమే ఆనందం అనుభవానికి వచ్చింది అది కరెక్టే కదా అది అందరి అనుభవంలో ఉన్నదే కదా ఒక ప్రశ్న ఉండేది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న మహారాజు బిచ్చగాడు సమానంగా అనుభవించేది ఏది నిద్ర ఎందరే ఆనందాలు అని సమాధానం కాదు సో ఆ నిద్ర ఆ సుశుప్తి ఎందరి ఆనందము అది పూర్ణం కాదు పూర్ణం కాదు ఎందుకో తెలుసిన పోయిందిగా కొంత తెలివి వచ్చేప్పుడు పోయిందిగా పూర్ణమైతే పోదు పోయింది అంటే దాన్ని ఆనంద అనద్దు ఆనందమయం అని అంటే ఆ ఒరిజినల్ ఆనందం యొక్క ఒక ఒక పిసరు ముక్క ఆనందమయం అది మీకు నిద్రావస్థలో అనుభవానికి వచ్చిందా లేదా ఆ వచ్చింది అని అక్కడ మొదలు పెట్టింది వీడంటాడు నువ్వు నా నిద్ర గురించి చెప్తున్నాడు నాకు ఈశ్వరుడు గురించి చెప్పు అన్నాడు జనరా నీకు ఈశ్వరుడు గురించే చెప్తాను విను కాదు నువ్వు నా నిద్ర గురించి చెప్తున్నావు ఈశ్వరుడు గురించి కదా చెప్పాల్సింది అంటే ఓన్లీ వినరా నేను ఈశ్వరుడు గురించే చెప్తున్నాను నీ నిద్ర గురించి చెప్పట్లేదు ఈశ్వరుడు గురించే చెప్తున్నాను అందరైతే వింటారు తప్పేమిటి ఆనందము అనుభవానికి వచ్చిందా వచ్చింది ఆ ఆనందానుభవము ఎవరికి దానికి దానికి అది బిలాంగ్స్ ఎవరికి ఏమీ తెలియని వాడికి అవును ఏమీ తెలియని వాడే అన్నీ తెలిసిన వాడు నిద్రలో ఏమీ తెలియని వాడు నిద్ర లేచాడు విద్వాంసుడు లేచాడు మహావిద్వాంసుడు నిద్రలేచాడు ఐన్స్టైన్ నిద్రపోయాడు ఏమీ తెలియని వాడుగా ఉండిపోయాడు నిద్ర లేచాడు ఎవరు లేచారు నిద్ర ఒక మహావిద్వాంసుడు నిద్ర లేచాడు మహావిద్వాంసుడు రోజు కనపడుతుంటే ఎవరి నిలువు ఓ సామెత ఉన్నాయి even the greatest man is neglected by his valet అలాగే సాధించం ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి వాడికి ఆ మహాత్ముల యొక్క గొప్పతనం వాడికి తెలియదు ఐన్స్టైన్ లో వెళ్ళి కూడా ఎవరో డ్రైవ్ చేసి కూడా ఆ డ్రైవర్కి ఐన్స్టైన్ ఏం తెలియదు ఆయన గొప్పతనం వాడికి ఏం తెలియదు అలాగా మహా విద్వాంసుడు నిద్రలేస్తే నిద్రలు నిద్రలేచాడు వీడికి కాఫీ కాఫీ ఇవ్వాలి అని అనుకున్నారే తప్ప అదే మహా విద్వాంసుడు అని అనుకోరు మొత్తానికి మహావిద్వాంసుడు నిద్రలేచాడు ఏమీ తెలియని వాడు సర్వజ్ఞుడుగా నిద్రలేచాడు కాబట్టి నిద్రలో వాడు సర్వజ్ఞుడు అయి ఉంటాడా లేకపోతే ఏమీ తెలియని వాడు అయి ఉంటాడా నిద్రలో సర్వజ్ఞుడు అయి ఉంటాడు అప్పుడే సర్వజ్ఞుడు నిద్రలేస్తాడు నిద్రలో ఫిజిక్స్ ఉండి ఉంటుంది అప్పుడే ఫిజిసిస్ట్ నిద్రలేస్తాడు నిద్రలో సంస్కృత భాష ఉండి ఉంటుంది అప్పుడే సంస్కృతం వచ్చిన పండితులు లేస్తారు కాబట్టి ఆ నిద్రలో ఉన్నవాడు ఏమీ తెలియనివాడు కాదు మరి ఎవరు సర్వజ్ఞుడు ఏష సర్వజ్ఞ అని ఉంది మంత్రం మండు మండుతో ప్రసిద్ధులు నిద్ర తెలిసినతడే నిజమైన యోగిగా విశ్వరాధిరామ ఉన్నతాడు కాబట్టి నిద్రలో ఉన్నవాడు అజ్ఞుడు కాదు సర్వజ్ఞుడు ఏమంటే నిద్రలో మీరు చూడలేరు వినలేరు వినలేరు కనలేరు ఆస్వాదించలేరు ఆఘ్రానించలేరు స్పృశించలేరు కానీ తెలివి వచ్చేప్పటికీ శక్తులన్నీ వస్తాయి మరి ఈ శక్తులన్నీ నిద్రలో ఉన్నట్ట లేనట్ట ఉన్నాయి కాబట్టి నిద్రలో ఉన్నవాడు సర్వశక్తులు గలవాడు అశక్తుడు కాడు ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ కాబట్టి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు ఎవరండి ఈశ్వరుడు గారు కాబట్టి నిద్రలో ఎవడున్నాడో వాడే దేవుడు అని శృతి చెప్తున్నది ఇది ఎక్కడ తెలిసిన మాండుక్యోపనిషత్తు ఆగమ ప్రకరణంలో నిద్ర ముందు జాగ్రత్త అవస్థ చెప్పి తర్వాత స్వప్నం చెప్పి తర్వాత సుషుప్తి చెప్పి ఆ సుషుప్తిలో ఉన్నవాడే దేవుడు అంచేతనే మీరు నిద్రపోయి నేను చాలాసార్లు చెప్పాను నిద్రపోయేప్పుడు ఓ ఈశ్వర నేను నీలోకి వచ్చేస్తున్నాను నన్ను నీలోకి తీసుకోవాలి నిద్ర లేస్తూనే ఓ ఈశ్వర నన్ను నీ నుంచి బయట పారేసావు నన్ను కాపాడుతూ ఉండు ఇది ప్రార్థన ప్రార్థన అంటే అదే ఆ శ్లోకం ఓకే శృతి వేదము సంక్షుప్తం సుషుప్త్యవస్థకు చెందిన ఆనందమయం ఆనందమయుడైన ప్రాజ్ఞుని ఆ ప్రాజ్ఞ పేరు ప్రాజ్ఞాన పేరు ప్రక్రమ్య వర్ణించడం మొదలుపెట్టి ఏవం ఈ విధముగా జగవు చెప్పాను ఏష ఈ ప్రాజ్ఞుడు సర్వేశ్వర సర్వేశ్వరుడు ఇది అని జగవు చెప్పాను సహా అట్టి అయం ఈ ప్రాజ్ఞుడే వేదోక్త వేదము చేత చెప్పబడిన ఈశ్వర ఈశ్వరుడు అక్కడ మంత్రం ఏంటంటే ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి ఏష భూతపాల అని శృతి చెప్పింది కాబట్టి శృతి దగ్గరికి వెళ్ళి ఓ ఓ వేదమా నాకు దేవుణ్ణి చెప్పుమా అంటే ఆ ఏం చెప్పింది ఎరా నన్ను రాత్రి నిద్రపోయావా నిద్రపోయాను ఆ నిద్రలో ఏమున్నది ఆనందం ఉన్నది ఆ నిద్రలో నీకున్న జ్ఞానమంతా అక్కడ ఉన్నది నీకున్న శక్తులన్నీ అక్కడ ఉన్నాయి అదే దేవుడు మరి ఆ దేవుడికి పేరు రూపు లేదు కదా ఆ దేవుడికి పేరు ఉండదు రూపము ఉండదు నామరూపములకు అతీతమైన దేవుడు నామరూపాలు నువ్వు జాగ్రత్త వ్యవస్థలో నీ సౌకర్యం కోసం పెట్టుకున్నావు అసలైన దేవుడికి నామరూపాలు ఉండవు కాబట్టి జనులు ప్రశ్నలు అడుగుతారు చచ్చిపోయి వాడు ఎక్కడికి వెళ్ళాడు కావాలి నేను చెప్తానంటాడు ఒకడు చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడు చెప్తాడు వాడి దగ్గర దుర్భిణి ఏదో ఉంటుంది ఆ దుర్భిణిలో చూసి చెప్తాడు ఇప్పుడు వైతరిణికి యువతల వైపు ఉన్నాడని చెప్తారు వాడు వీడు కంగారు వీడి వీడి ఇమోషను ఆ వైద్యుని దాటానికి ఏం చేయాలి నా దగ్గర ఏదో రిచువల్ ఉండాలి ఏదో పెడతాడు ఎలా చేస్తారో తెలుసునండి ఒక బొమ్మ చేస్తాడు గుడ్డ ముక్కతో ఒక బొమ్మ చేస్తాడు ఆ బొమ్మను దర్భలపై పడుకోబెడతాడు వైద్యునికి యువతలు ఉన్నాడు ఇది గోలు చూపిస్తాడు మరి ఈ వైఖరిని అవతలికి ఎలా పంపిస్తా ఉంటే పదివేలు అవుతుంది ఆ పదివేలు తీసుకుని ఏవో నాలుగు మంత్రాలు పెట్టి ఈ ధర్మ ముక్కల మీద ఉన్న ఈ గుడ్డ బొమ్మని తీసి అవతలు పెడతాను ఇప్పుడు వైఖరిని దాటేసాడు పోని నేను చూశాను ఎక్కడ చూశానంటారా రుద్రప్రయాగంలో చూశాను చూద్దాం తర్వాత నువ్వు నిద్రలో కానీ ప్రాణం పోయి దేహానికి ప్రాణం పోయినప్పుడు కానీ దేవుడిలో కలుస్తావు నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పునః జన్మించినప్పుడు దేవుడి నుంచి నువ్వు బయటకు వస్తావు అని చెప్తే సరిపడింది కదండి వేదం అలాగే చెప్పింది శృతిర్జగవు వేదం ఈ ఇదంతా పురాణం నుంచి వచ్చింది పురాణం అంటే మళ్ళీ వ్యాసుడు రాసిన ఒరిజినల్ కూడా కాదు ఇదంతా పుట్టిటి నిన్నటికి నిన్నగాక మొన్న పుట్టిన పురాణాల నుంచి చేయాలి ఆశ్చర్యం ఇవన్నీ చూసుకోండి మంచిది శ్లోకం కాదు సౌషుప్తమానందమయం ప్రక్రమ్యైవం శృతజగౌ ఏష సర్వేశ్వర ఇది సూయం వేదోక్త ఈశ్వర పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాయ పూర్ణమిదాయ ఓం శాంతి శాంతి